అందాము ఆత్మైవేదమగ్రాసి ఇదం ఈ జగత్తు అగ్రే సృష్టికి పూర్వము ఓ వ- వై లేదు ఏవా నేను ఇందాక వై అనుకున్నాను ఏవా ఏవా అన్నా వై అన్నా ఒకటే అర్థం. ఏవా నిశ్చయముగా ఆత్మ ప్రజాపతి రూపముగా ఆసీతు ఉన్నది అలా మొదలైంది బ్రాహ్మణ దీని మీద వివరణ వ్యాఖ్యానం మొదలవుతుంది అయితే ముందు కొంచెం సంబంధం చెప్పదు గడచిన బ్రాహ్మణానికి దీనికి అసలు ఈ వృత్తాంతం ఎందుకు మొదలు పెట్టినట్టు జ్ఞానకర్మభ్యాం ప్రజాపతిప్రాప్తి వ్యాఖ్యాత ఇప్పుడు చూడండి మీరు గమనించండి లోకంలో పురాణ దృష్టి నేను పురాణ దృష్టి అంటూ ఉంటాను ఎందుకంటే ఒక పాయింట్ చెప్పేప్పుడు దాని ఆపోజిట్ తో కాంట్రాస్ట్ చేయాల్సి ఉంటుంది దేంతో కాంట్రాస్ట్ చేస్తారు మరి లోకంలో ఉన్నటువంటి దృష్టి మనతో కాంట్రాస్ట్ చేస్తారు లోకంలో ఉన్న దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది పురాణం నుంచి వచ్చింది పురాణంలో ఏం చెప్తారంటే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఆయన దేవలోకాధిపతి అక్కడ ఉంటాడు మనం భక్తులు ఆయనకి అంశాన్ని నిర్వర్తిస్తే మనకి ఉపకారం చేస్తాడు కోరికలు తీరుస్తాడు రాకపోయిన తర్వాత స్వర్గంలో ఒక చిన్న తోడు కూడా ఇస్తాడు ఇది ఎలాగంటుందంటే రైల్వేలో మన మినిస్టర్ గారు ఉన్నారు మనకు తెలుసు మన బాగుమతికి సీట్ ఇప్పిస్తారు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తారు సంథింగ్ సిమిలర్ టు దాట్ వీడికి ఉండే క్వాలిఫికేషన్స్ మీరు ఉంటాయి ఆయనతో చెప్పి ఉద్యోగం సంపాదించుకుంటాడు లేకపోతే కాలేజీలో సీట్ సంపాదించుకుంటాడు ఆ రకంగానే ఇంద్రుడికి మనం పూజలు చేస్తే ఆయన అనుగ్రహించి మనకి స్వర్గంలో కొంత చూపిస్తారు కొద్దిసేపు కొంతకాలమే ఇస్తారు మరి ఎక్కువగా ఆ సందర్భాలు ఇస్తారు అసలు ముందు దూరితే తర్వాత ఎంతో కొంతకాలం అట్లా ఉండొచ్చు తర్వాత చూడవచ్చు రిటైర్మెంట్ అన్నది ఎలాగో తప్పదు అందుకోసం స్వర్గంలో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మన ఎప్పుడు కూడా ఆ ఇంద్రుడు అసలు అక్కడికి ఎందుకు వచ్చాడని ఎప్పుడు అడగం ఇంద్రుడు జీవన్నే వైద్యుడు అక్కడికి ఎందుకు వచ్చాడు ఇప్పుడు మినిస్టర్ గారు అక్కడికి ఎందుకు వచ్చారు ఆయన ఏమి గురుతోనే మినిస్టర్ గా పుట్టలేదు ఆయన ఒక ప్రాసెస్ పాటించి నల్లధనాన్ని రోగు చేసి అది ఓటర్లకి పంచిపెట్టే లక్ష్యంలో ఏదో ఇలాంటిది ఏదో చేసి అలాంటిదో లేకపోతే దానికి భిన్నంగా యోగ్యమైన పద్ధతి చేసి మినిస్టర్ అయ్యాడు ఏదో కొంత కష్టపడి మినిస్టర్ అయ్యాడు కానీ మీకు వల్ల నేను చెప్పి కబుర్లు ఉంటే కూర్చుంటే మినిస్టర్ వాటి కార్పొరేట్ కూడా కాబట్టి ఎంతో కొంత కృషి చేసి మినిస్టర్ అయ్యాడు అలాగే మినిస్టర్ లాగా చెప్పలేదు ఈ బిల్లు కూడా అంటే సంగతి మీరు మర్చిపోకూడదు పౌరాణికం అడిగితే వాళ్ళు చెప్పడం దుద్దుడు విక్షితమంటే చెప్తాడు ఇంద్రుడు కూడా ఇంద్రుడు అన్నది ఒక పదవి అంటే నాకు పెద్ద ఆయన కాదు మరైతే ప్రజాపతి మాట ఏమిటంటారు ఈ మాట చెప్పాలన్నా ఈ మాట వినాలన్నా మీరు వేదాంత క్లాసులోనే సంభవము God the father is not a fixing person God the father is a position like revenue collector revenue collector అంటే ఏంటంటే అర్థం రెవెన్యూ కలెక్టర్ చూడండి ఫలానా ఆయన కొడుకున్నాడు లేకపోతే ఆయన ఫలానా వాడు ఆయన వాడు ఐఏఎస్ పరీక్ష రాసే ట్రైనింగ్ అయ్యి గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇస్తే రెవెన్యూ కలెక్టర్ ఉంటాడు వాటికి అధికారిక ఒక ప్రగతి తప్ప ఒక మనిషి కాదు తహసీల్దార్ అంటే ఏంటంటే తహసీల్దార్ అంటే పదవిగా మనిషియా పదవి ఎవడో ఒకడు ఆ లక్షణాలు కలిగిన వాడు అవుతాడు తహసీల్దార్ కాబట్టి ఈ ప్రజాపతి అనేది ఒక పదవి అంటే ప్రజాపతి కాని మీ వంటి నా వంటి ఒకడు ఏదో గొప్ప క్వాలిఫికేషన్ అక్కడ వచ్చాడనమాట అంటే ఈ ప్రతి కల్పంలోనూ అంటే సైకిల్ ఆఫ్ క్రియేషన్ ఒక ప్రజాపతి ఉంటాడు ఆ ప్రజాపతి స్థానంలోకి అంతకు ముందు కల్పంలో బాగా క్వాలిఫైడ్ కష్టం అప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అయిన వాడు ఎవరయ్యారు ముందే ఒకడు ఫిక్స్ అయిపోయి ప్రైమ్ మినిస్టర్ లేడు ఒక ఆయన ఛాయ్ వాళ్ళ ఛాయ్ అమ్ముతూ ఆయన అలాగా అంచెలంచెలుగా ఎదిగి చాలా కృషి చేసి ప్రజల యొక్క మన్ననను పొంది ఈ ఫైవ్ ఇయర్స్ సైకిల్ లో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అలాగే ఒక ఆయన ఒక జీవుడు ఒక జీవుడు ఇప్పుడు ఆయన ఛాయ్ వాళ్ళని అని చెప్తే తెలిసించడానికి ఇంకా ఆయన చెప్పలేదు కేవలం మరొక అహంకారం చెప్పాడు ఆయన చెప్పలేదు మరో అహంకారం చెప్తే అవును నేను ఛాయ్ అన్నది దాన్ని ఆయన అర్థం తిరగేసుకుని నేను చూసి కాబట్టి పూర్వముందు ఛాయ్వాలా అని చెప్పేదని తెలియదు అలాగే ఇక్కడ కూడా మనందరినీ సృష్టించినటువంటి గాడ్ ద ఫాదర్ ప్రజాపతి కల్పంలో ఈ కల్పంలో ప్రజాపతి మనం ఆయనకి ఆయన మనం ఉంటాం ముందు ఆయన వచ్చాడు ఆ తర్వాత మనందరం వచ్చింది ఆయన రావాలి ముందు ఆయన ఉన్నాడు ఆయన వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు పూర్వకల్పం నుంచి వచ్చాడు పూర్వకల్పంలో ఏమిటైనా వాహనం ప్రైమ్ మినిస్టర్ ఎర్లియర్ సర్కిల్ లో చాలా అన్నట్టుగా వచ్చారు ఆయన ఆయన చేసిన ఆ ఘనకార్యం ఏమిటి స్కూటీమెంట్ డిస్పోజిషన్ ఏమిటి ఘనకార్యం ఉంటే రెండు ఘనకార్యాలు చేశాడు రెండు కలిపి చేయాలి ఏదో ఒకటి చేసి సరిపడదు ఏమిటంటే ఉపాసన కర్మ ఉపాసనకి జ్ఞానం అని పేరు జ్ఞాన శబ్దానికి ఆత్మజ్ఞానం అని కాదు ఇక్కడ ఉపాసన ఏ ఉపాసనో తెలుసునండి అశ్వోపాసన ఇది ప్రథమ బ్రాహ్మణంలో ఉంది మొట్టమొదటి బ్రాహ్మణానికి అశ్వమేధ బ్రాహ్మణము అని పేరు సో యోగా అశ్వస్య వేద్య శిరో వేద జీవుషన్వాన్వేద్యోపతి అని ప్రారంభం అవుతుంది అశ్వస్య వేద్య శర ఈ గుర్రం ఉన్నది గుర్రము ఈ మతాలన్నింటిలో గుర్రానికి ప్రత్యేక స్థానం కదా ముఖ్యంగా హిందూ ధర్మంలో ఈ మధ్యకాలంలో పురాణ వాగ్మయంలో పడిపోయి వైదిక వాగ్మయం మూలాలు లేకుండా అయిపోయాయి పురాణంలో ఎద్దు ఆవు ఇలాంటి పెట్టారు ఏవేవో వాహన తరువు అని ఒక వాహనము ఇలాంటివన్నీ వచ్చాయి కానీ వైదిక సాహిత్యంలో వేదంలో గొప్ప పురుషులు ఏమిటో తెలుసుకున్నాండి అశ్వత అంచేతనే యజ్ఞాలలో కల్లా గొప్ప యజ్ఞం అశ్వమేధం అశ్వమేధం చాలా గొప్పది ఆ అశ్వమేధానికి సంబంధించి అశ్వమేధం చేశాడు ఆయన అశ్వమేధ కర్మ చేశాడు అయితే కేవల కర్మ వల్ల ప్రజాప్తి స్థానం రాదు కేవల కర్మ అని ఉంటుంది కేవల కర్మ అంటే పాయసం చేసి పంచదార లేని పాయసానికి కేవల కర్మ అంటే బెల్లం వేయకుండా పాయసం బెల్లం లేని పానకం ఉంటుంది బెల్లం ఉంటుంది పానకంలో చక్కగా నీళ్లు పోసామంటే బెల్లం చేసినవి వేల వేలకు వేశాము తర్వాత ఇంకో వేశాము బెల్లం మాత్రం వేయలేదంటే అది ఏమీ పానకం అది అలాగే కర్మకి వాసన లేకపోతే ఎటువంటి కర్మ ఉపాసనతో కూడిన కర్మ కానీ జ్ఞాన కర్మ సముచ్చయం ఆత్మజ్ఞాన కర్మ ఆత్మజ్ఞానం కర్మతో కలవదు బెల్లాన్ని నూనెలో వేస్తే కలుస్తున్నా కలవదు బెల్లాన్ని నీళ్ళలో వేయాలి ఆత్మజ్ఞానం అలాంటిది దాంట్లో బెల్లం కానీ కర్మ కలవదు ఉపాసనలో కలుస్తుంది కాబట్టి ఆయన అశ్వమేధ యాగాన్ని చేసి అశ్వమేధోపాసన చేశాడు ఎలా ఉంటుంది ఆ ఉపాసన అశ్వస్య అశ్వం చాలా పవిత్రమైనది గోపూజ చేస్తారు గోపూజ చేసినప్పుడు ఏది పవిత్రము అశ్వం అక్కడ పవిత్రం గోపాలు అక్కడ ఆసధర్మంలో గోపాలు అశ్వం అశ్వస్య వేద్యస్య దాని తల కనబడుతుంది ఈ తల ఏమిటనుకుంటున్నారు మీరు మామూలుగా మధ్య మాంసంతో ఎముకలతో తయారైననుకుంటున్నారు అంటే అలాంటి ఉపాసన ఏమవుతుందండి ఉపాసన అంటే అలా ఉండదు ఇప్పుడు విఘ్నేశ్వరుడుగా అనగానే విఘ్నేశ్వరుడు పసుపు ముద్ద కదా అన్నారు ఇంట్లో ఉపాసన ఉంటుంది అది పసుపు ముద్ద కాదు విఘ్నేశ్వరుడు అంటే ఉపాసన అలాగే ఈ అశ్వం యొక్క శిరస్సు అది మామూలుగా దాని ఎనాటమే అంతా మీరు ఏకరో పెట్టద్దు ఇక్కడ మజిల్స్ ఉంటాయి ముక్కలు ఉంటాయి ఇక్కడ ముక్కలు దంతాలు ఉంటాయి అలా కాదు ఏదో చూసినండి ఉషకాలము శిర మీరు ఉషకాలాన్ని ఎప్పుడైనా చూసారా ఎప్పుడైనా నిద్ర వేస్తూ ఉంటారా నిద్ర లేచి కాఫీ హడావిడైనా ఎప్పుడైనా బయటికి కూడా తమ్ముడు చూస్తారా బయటికి తమ్ముడు చూసినట్లయితే ఇంకా సూర్యుడు కాదు వెలుగు కూడా కాదు ఇంకా చంద్రుడు ఏదో ఏదో ప్రకాశిస్తూ ఉంటాడు నక్షత్రాలు కూడా కనపడుతూ ఉంటాయి ఒక కాకి ఇక్కడ ఒక మరో పక్షి అక్కడ లేచే కోసం చేస్తూ ఉంటాయి వెలుతురు రావాలా వద్దా రావాలా వద్దా అని ఇంగ్లీష్ వాటితో కనపడుతుంది అవ్రహకాలం కాలము అని కూడా వస్తుంది దేవతగా సూచించారు రోజుకి ఎక్స్ప్రెషన్స్ తల వంటిది మిగతా ఉండటం మిగతా బాగా అదిగో ఆ కాలపు యొక్క అంటే కాలము యొక్క ఉషస్సేది కలదు అత్యంత పవిత్రమైనది వైద్యులు సాధ్య చేశారు ఇచ్చేటువంటి పవిత్రమైన కాలం ఆ ఉషస్సేది కలదు అది ఏ ఈ అశ్వం యొక్క శ్రేతస్సు అని వాడు భావన చేస్తారు ఉపాసన చేస్తారు అలాగే మా ఉపాసన ఎప్పుడైనా చూడండి అశ్వమేధ బ్రాహ్మణ పుస్తకం తెలుగు పుస్తకం అన్ని వివరాలు ఉన్నాయి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అది ఉపాసన ఇంకా కర్మ అశ్వమేధ కర్మ ఈ రెండు కలిపి చేశాడు ఒక ఆయన ఈ రెండు కలిపి చేస్తే ఆయన చేసిన మహాపుణ్యం ఎంతటిదంటే ఆ కల్పం పూర్తయ్యేదాకా వెయిట్ చేసి కల్పం పూర్తయిన వెంటనే ఆయన ప్రజాపతి అయినాడు ఎలాంటి తప్పుగా గారు కానీ ఎలక్షన్ పెట్టేశారు కదా వెళ్ళిపోయి అక్కడ వైట్ హౌస్ లో ఓవర్ ఆఫీస్ లో సీట్లు కూర్చుంటారంటే గ్యాస్ జనవరి ఇరవై దాకా జనవరి ఇరవై పొద్దున్న ఆయన పక్కకి అనుకుంటాడు నేను వెళ్ళి ఒక చిన్న ప్రమాణం చేసి వెళ్ళిపోయి ఓవర్ ఆఫీస్ సీట్లు కూర్చుంటాను అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ రకంగా క్రితం జన్మ కింద కల్పంలో అశ్వమేధయాన్ని చేసి ఉపాసన చేసి అలా వెయిటింగ్ లో ఉండిపోయాడు ఉండిపోతే ఈ ఆ కల్పం పూర్తయిపోయింది ప్రళయం అయిపోయింది అంత అయిపోయింది మళ్ళీ సృష్టి చెప్పి ఆయన నుంచి కూర్చున్నాడు ప్రజాపతి స్థానంలో ఆయనది ఆత్మహత్యాత్మ మాట చెప్తున్నారు జ్ఞానకర్మభ్యాం సముచితాభ్యాం ప్రజాపతిత్వ ప్రాప్తి వ్యాఖ్యాత ఒకడు ఒక సామాన్య జీవుడు జ్ఞానకర్మోపా జ్ఞానకర్మాలను కలుపుకుని అనుష్ఠించి ఎప్పుడు కూడా మీరు కేవల కర్మ అనుష్ఠించకూడదండి జ్ఞానంతో కలిసి అనుష్ఠించాలి దేని మీద చాలా చర్చలు వస్తూ ఉంటాయి లోకంలో ఏమైపోయిందంటే మీరు భావన ఉన్నా లేకున్నా జ్ఞానం ఉన్నా లేకున్నా నామం చెప్పేస్తే మీకోసం వైకుంఠ ద్వారా చేసుకుంటాయి అని కథలు తయారు చేసి పెట్టారు ఈ కథలని అందరూ ప్రశంసించే వాళ్లే తప్ప ఎవరు వాటి జోలికి వెళ్ళడం ఎందుకంటే గోలీ కమ్మని దాని జోలికి వెళ్తే నేను దుమ్ము వేస్తారు గోలి అవుతాయి కాబట్టి మీరు చేయాల్సిందా మీకు మనస్సు ఎక్కడ ఉన్నా మనస్సు పవిత్రంగా ఉన్నా లేకున్నా సంసార వాసనతో నిండి ఉన్నా లేకున్నా దాని గురించి మీరేం పట్టించుకోవద్దు అంతఃకరణ శుద్ధి అనే మాట వద్దు మీరు ఏం చేస్తారంటే కీర్తన చేసుకుంటూ పోండి కీర్తన అంటే రుచి చేసుకుంటుంది కీర్తన చేయాలంటే గోవిందా గోవిందా గోవిందా గోవిందా అంటుంటే వారి నిమిషాలు అయ్యేప్పటికేమవుతుంది రుచి చేసుకుంటుంది అందుకోసం ఏం చేయాలి ఒక తబలాను హార్మోని పెడితే కొంత ఇది కొంత కలర్ఫుల్గా ఉంటుంది ఉంటే అసమానం గవిందా గవిందాంటే కూడా అది కూడా రుచి రుచి లేకుండా కాబట్టి కొంత మసాలా దానికి జత చేసి ఓ గోవిందా నువ్వు కంసుని చెప్పావు వాడి చెప్పావు వీడిని పొగిడావు వీడిని ఎదురు పెట్టుకున్నావు అమ్మాయి పెళ్ళాడే ఉంటుంటే ఓహో చాలా వెరైటీ ఉంటుంది ఈ రకమైన కీర్తన భావన ఉన్నా లేకపోయినా మీరు చేసుకుంటూ పోతే మీకోసం అక్కడ వైకుంఠం వాళ్ళ దగ్గర కాంపిటీషన్లో పెడుతారు అని చెప్పేసి అది ఎలా కాదంటే దానికి భావన లేకపోతే వర్కౌట్ కాదని ఎవరైనా చెప్పారు అనుకోండి వీడు ఎందుకో దేశ ద్రోహం చేస్తున్నాడు లేదా మతానికి ద్రోహం చేస్తున్నాడు వెరీ బిగ్ ప్రాబ్లం భావన లేకున్నా భక్తి లేకున్నా జ్ఞానం లేకున్నా కేవలం కేష్టంతో మోక్షాన్ని సంప్రదించుకోవాలని చూసి ప్రచారం ఏదైతే కలదో దీనిని దయానంద సంస్కృతి ఆర్య సమాజ సంస్థాపకం చెడాబడా దిక్కేది ఇలాంటిది ఒకటి పెట్టి లోకంలో తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఏదైనా ఉంటే దాన్ని కూడా వీటిని ఉప్పేసేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన పాపం మానసిక ఒక వ్యక్తం వ్యక్తం చేసిన కాబట్టి ఎప్పుడు కూడా కర్మ నుండి ఉపాసన నుండి పూజ నుండి తీర్థము దానం ధర్మం ఏదైనా కూడా మీరు తెలిసే చేయాల్సి ఉంటుంది భావన లేకుండా చేయడానికి వీలేదు మూడు ఉండాలి శ్రద్ధ జ్ఞానము ఎఫర్ట్ ఎఫర్ట్ లో ఈ రెండు ఉండాలి శ్రద్ధ అంటే ప్రేమ ఉండాలి తర్వాత తెలియాలి ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచేప్పుడు పిల్లల్ని పెంచడంలో తెలిసి పెంచాలా తెలియకుండా పెంచొచ్చా ప్రేమతో పెంచాలా ప్రేమ లేకుండా పెంచేయచ్చా ప్రేమ ఉంచేసాలా తెలియకపోయినా పర్వాలేదా కోపం వస్తుంది పిల్లవాడు చాలా ప్రేమ ఉండక్కర్లేదా వాడు చిట్టుకుపోతాడు ప్రేమ లేకపోతే వాడికి సరిగ్గా తెలిసినా కూడా కాబట్టి పిల్లవాడిని పెంచాలి అంటే తెలియాలి ప్రేమ అలాగే ఆధ్యాత్మిక మార్గం కూడా అలాగే ఉంటుంది కాబట్టి అక్కడ జ్ఞాన శబ్దానికి ఉపాసన అంటే దాంట్లో ప్రేమ ఉంటుంది జ్ఞానం తెలుగు తెలుసు ఉంటుంది ప్రేమ కలిసే ఉపాసన అంటారు అంటే భక్తి ఆ విధంగా అశ్వమేధ యాగాన్ని చేయాలి ఆయన చేశాడు చేసేప్పటికీ ఆయన మహాపుణ్యం లభించింది దానివల్ల ప్రజాప్రతిష్టాన్ని ఇదంతా కూడా గడచిన బ్రాహ్మణులలో చెప్పడమైనది కేవల ప్రాణదర్శనైతల్లోకీదేవా నెంబర్ వన్ త్రీ అంటే ఇది నాలుగో బ్రాహ్మణం వన్ త్రీ అంటే మూడో బ్రాహ్మణంలో ఏం చెప్పారంటే మొదటి బ్రాహ్మణంలో కర్మ ఉపాసనలు కలిపి చెప్పారు కొంచెం ముందుకు తీసుకొచ్చి మూడో బ్రాహ్మణంలో ఒకవేళ కర్మ జారిపోయినా ఉపాసన కనుక బలవంతముగా ఉన్నట్లయితే వారు కూడా ప్రజాప్రతిష్ఠానాన్ని పొందడానికి అన్నప్పుడే లోకజిత్ అది ఉపాసన ఏదైతే కలదో అది మనకి తప్పకుండా లోకాన్ని సంపాదించి పెడుతుంది లోకము అంటే స్థానం అది తప్పనిసరిగా ప్రజాప్రతిష్టానాన్ని సంపాదించి పెడుతుంది అద్వైతం లోకటి దేవ ట్వంటీ ఎయిట్ నేనేదో అలా బయలుదేరి వచ్చేసాను వచ్చి ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను సంగతి ఏంటంటే ఇటువంటి లోకటి లేవా తమాపాయే ప్రణామతి గురువాన్నే దర్శించితే తైతం లోపం చేసి తదేత ప్రాణదర్శనం కర్మ వియుక్తం కేవలమీ లోకజీవా ఆ ఈ ప్రాణోపాసన నేను అనుకున్నట్టే అయింది తత్ ఏతత్ ఈ హిరణ్య గర్భోపాసన ఉపాసన చెప్పారు కర్మ లేకున్నా కర్మ వియుక్తమది అంటే అశ్వమేధయాగం మొదలైన కర్మ ఏమీ లేకున్నా లోకచిదేవ అది హిరణ్య లోకాన్ని వీటికి జయించి పెడుతుంది అని అంటే దీన్ని బట్టి తెలుస్తుంది కర్మ ఉపాసన లేని కర్మ నిర్వీర్యమైంది కానీ కర్మ లేకున్నా ఉపాసనకి పడాలి అని తెలియదా మీకు కాబట్టి మొట్టమొదటి ఏమంటున్నారంటే మొదటి రెండు బ్రాహ్మణాలను చెప్పిన దాని ప్రకారంగా కర్మ ఉపాసన కలిగితే ప్రజాపతి ఒకవేళ కర్మని దాద కేవల అంటే కర్మ లేని రామోపాసన రామ అంటే హిరణ్య దర్శనం అంటే ఉపాసన కర్మ లేని హిరణ్య గర్భోపాసన చేయడం కూడా వీటికి ప్రజాపతి స్థానాన్ని ఉంటే హక్కు లభిస్తుంది అంటే రాజ్యసభ మెంబర్ కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు ఎలక్షన్ లో లోక్సభ నెగ్గగా పోయినా ఎలక్షన్ లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ఎలక్షన్ నెగ్గలేదు అయినా ప్రజలు ప్రైమ్ మినిస్టర్ చేశారు లేదా ఎందుకు చేశారు అలాగా ఆయన పాండిత్యం ఉంది ఎకనామిక్స్ రాజ్యసభ మెంబర్ గా చేస్తున్నారు కాబట్టి రాజ్యసభ మెంబర్ తో ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు అదే మన మన్మోహన్ నరేంద్ర మోడీ గారు లోక్సభలో నెగ్గి ఆయన అయ్యారు కాబట్టి అలాంటిది కర్మ కర్మాను ఉపాసన అంటే ఎలాగో ప్రజా ఒకవేళ కర్మ లేకుండా ఇందులో కర్మ ఉండాలంటే భార్య ఉండాలి ఒకప్పుడు భార్య ఉంటే సపోర్ట్ కావాలి సహకరించాలి కూడా అది నా అవసరాలు తక్కువ నేను ఒక ఆయన ఆయన మమ్మల్ని వైపుడు వేదవంతుడు తెలుగు దేవస్థానంలో మంచి ఉద్యోగం వచ్చింది తెలుగు దేవస్థానంలో ఉద్యోగం అంటే బాగా ఉంటుంది మోటార్సైకిల్ బంగారు చేయు నాలుగు ఉబరాలు నాలుగు కొంతమంది బలరాళ్ళు కూడా పెడతారు ఆ ఉబరాలకి రాళ్ళు రాయి కాదు రాళ్ళు తల ముట్టుకోవడానికి ఒక రాయి కావాలన్నట్టుగా తొమ్మిది రాళ్ళు ఏడు రాళ్ళు పెట్టి మోటార్సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు తండ్రి గారు యువకుడు వచ్చే పరిస్థితులు ఆశిష్టో ప్రతిష్టో బలిష్ట తండ్రిని వాడు చూసేప్పటికి మహానందం అమ్మాయి మెడల నుంచి ఒకరికి పెళ్లి చేశారు పిలకుంటే నేను పెళ్ళానని ఆవిడ పిలకవాడిని నా వల్ల కాదు అంటే అప్పుడు తండ్రి ఇతను పిలక తీయడానికి పిలక తీస్తే ఉద్యోగం కూడా వచ్చింది దేవస్థానంలో అవసరంలో వేద పండిత ఉద్యోగంలో ఉండే చిలకలు ఏదైతే కాఫీలు పెట్టుకోవచ్చుగానే ఒక చిన్న తలకు ఉండాలి తర్వాత వేదం చదువుకున్న వాటి ప్రకృతి కాబట్టి డజన్ వర్క్ మొత్తం మీద అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసేసారు పెద్దలు ఏం పెళ్లి చేసేసారు ఆ తర్వాత అతను అగ్నిష్టమం చేయాలని అనుకున్నాడు డబ్బులు తెలుస్తూ ఉంటుంది అగ్నిష్టమం చేయాలంటే సోమి లేనమ్మ గారు ఈవిడ ఐదు రోజులు పాలు తాగి ఉండాలి నథింగ్ తర్వాత పసుపు వేసిన తెల్లని వస్త్రం కట్టుకుని అక్కడ ఒక చోట కూర్చోవాలి అదే అన్నాడు వెళ్ళి వెళ్ళి అవుతాడు నేను మామూలుగా ఇంట్లో ఉంటాను టీవీలో చూసుకుంటున్నాను <laughs> చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ చేయాలి ఇంకెక్కడ వస్తున్నాం పసుపు బట్టలు ఉంటుంది తిండి చెప్పలేకుండా పాలు తాగుతూ కూర్చోవాలి కాబట్టి కర్మ అంత దేనికేమీ కాదు ఉపాసన నో ప్రాబ్లం వారి సహకారంతో సంబంధం లేకుండా మీరు డబ్బు వేసుకుని లోపల కూర్చున్నాయి మీరు డబ్బు చేసుకుంటారంటే ఎవరు కలిగితే కాబట్టి కేవల ప్రాణదర్శనం కర్మ నేనేదో లౌకిక సందర్భం కలిగి చెప్పాను అంత అందరికీ కర్మ కుదరదు కేవల కర్మ లేకుండా కేవలం ఉపాసన కర్మ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా ప్రజాపతి ప్రసన్నగా ఉండే అనే మాట చెప్పారు ఈ విషయాలు ఎలా ఉన్నాయి చాలా లోకంలో మీరు ఈ మాటలు ఎవరు చెప్పడం లోకంలో ఉపాసనలో ఎవరు కర్మ చేసుకోమని చెప్తారు ఇక్కడి నుంచి తిరుపతి బస్సు అనుకుని తిరుపతి వెళ్ళి కోసం ఒకటి లైసెన్స్ సంపాదించి రోజు తిప్పుతున్నాడు అనుకోండి వాడి ఇంటికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్నాడంటే వాడు ఏమంటాడు హృదయంలో ఉండలేదు ఎలా ప్రజాపతి సంహారేషి జగత జగత వెనక్కి వస్తుంది జగత సృష్టి స్థితి వ్యవహారేషన్ అర్థం ఓకే స్వాతంత్ర్యాది విభూత్యుపవర్ణమైన జ్ఞానకర్మణో ఆరభ్యతే ఇంతవరకు గడచిన బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు ఏం చెప్తారంటే కొత్త బ్రాహ్మణులు అంటే ఆరోగ్యం దీన్ని ఆలోచిస్తున్నారు దేనికోసం అంటే వేదంలో చెప్పిన ఉపాసన కర్మ ఎంత గొప్పదో చెప్పడం ఈ బ్రాహ్మణాన్ని మొదలు ఎంత గొప్ప అంటే వేదంలో కర్మ ఉపాసన ఎంత గొప్ప అంటే వాటిని అనుష్ఠించి వీడు ప్రజాపతి స్థానాన్ని పొందుతారు దేవత స్థానాన్ని పొందితే ఏమవుతుందనుకుంటున్నారు జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారములను చేయుటూ పూర్ణ స్వాతంత్ర్యం అది వ్యాప్తి మొత్తం మార్గ దేశంలో ఉన్న పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్స్ని నల్లని వాయువు చేసి శక్తి ఎవరుకుంటుంది ప్రైమ్ మినిస్టర్ అందరు ప్రైమ్ మినిస్టర్లకే ఉండదు ఎవరో ఒక ప్రైమ్ మినిస్టర్ ఎస్పీ జవాన్ గారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళారు మేము అవధానం తప్పుకోలేకుండా డిమానిటైజ్ చేయండి అని రికమెండ్ చేశారు చేస్తే ఎవరైతే మీకు లేదా ఈ ప్రసంగం వేళకి వచ్చింది ఎలక్షన్ పెట్టాలని లేదా ఎలక్షన్ లేకపోయినా పర్వాలేదు రాత్రి పన్నెండు నుంచి ఆయన ఎన్నికీ మాట్లాడుతున్నాడు పన్నెండు అదే రాత్రి ఇంకో నాలుగు గంటల తర్వాత five hundred rupees notes and thousand rupees notes will not be legal tender ఆ మాట ఆయన కూడా వచ్చేప్పటికి బహుశా దేశంలో కొన్ని కోట్ల మంది ఉలిక్కిపడి లేచి పనులు చేయడం ప్రారంభించి ఉంటారు అది చేస్తే ఒక దేశంలో ప్రైమ్ మినిస్టర్కి ఉన్న శక్తి అలా ఉంటే ఈ జగత్తరంతాన్ని సృష్టించి దీనికి స్థితిని కల్పించి దీన్ని మళ్ళీ తనలో ఉపసంహారం చేసుకునేటువంటి స్వాతంత్ర్యం ఆ పవర్ విభూతి అంటే మహిమ పవర్ అండ్ దెన్ దాని ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం ఇదంతా ఈ ప్రజానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు వాళ్ళ తాతగారి దగ్గర నుంచో తండ్రి దగ్గర వచ్చింది భాగాలు తగ్గలేదు ఉన్నది ఎక్కడి నుంచి మరి మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి మీరు పూర్వం ఒక జీవుడు ఉంటున్నారు కదా ఛాయివాలా కింద పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా ఈ జీవుడి కింద పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునంటే కర్మ ఉపాసన ఎక్కడ ఉంటే కర్మల ఉపాసన వైదో వేదోక్తమైన కర్మ ఉపాసన వల్ల వారికి అంత ఒక జీవుడికి వచ్చింది ఇవ వేదోక్తమైన కర్మ ఉపాసనలకు అని వర్ణించడం కోసం ఈ బ్రాహ్మణ ఆరంభం ఏమంటే జ్ఞానకాండలు అంటే ఉపాస ఉపనిషత్తులలో కర్మలు ఉపాసనలు చెప్పలేదు ప్రధానంగా జ్ఞాన కర్మకాండలోనే చెప్పారు కర్మలు ఉపాసన అశ్వమైన కర్మ ఎక్కడుంది కర్మకాండలో ఉంది అశ్వమైన ఉపాసన కూడా ఇక్కడ కాబట్టి అంటే ఆ కర్మోపాసనలను చేసిన ప్రజాపతికి అంతటి మహిమ ఉంటుంది అంటే అర్థమేంటి సామర్థ్యాలు ఆ కర్మ ఉపాసనలకి అంత గొప్ప శక్తి ఉందన్నమాట ఒకవేళ కర్మ ఉపాసనలకే అంత గొప్ప శక్తి లేకపోతే ప్రజాపతికి అంతటి మహిమ ఎక్కడికి వస్తుంది దాని సామర్థ్యం ఉంటారు ఆ సామర్థ్యాన్ని బట్టి అంటే రెండు కూడా చూసుకోవాలి నేను ప్రజాపతి అంత శక్తి కర్మోపాసనలో లేకుంటే వచ్చి ఉండేది కాదు అనే సామర్థ్యాన్ని బట్టి ఆ కర్మ ఉపాసనలకు అంత గొప్ప శక్తి ఉందని నిర్ధారించబడింది తర్వాత ఆ కర్మలను ఉపాసనలను గొప్పగా స్థుతించినట్లయినది తెలిసిందంటే స్పష్టంగానే ఉంది ఇంకా పూర్ణ శాంతి శాంతి చిన్న మనవి మళ్ళీ ఈ క్లాసు సోమవారం సాయంకాలం ఆరు గంటలు ఆదివారం గురించి ఆలోచించడం వస్తుంది రేపు వచ్చే ఆదివారం ఉదయం ఏమీ లేదు ఓకే ఏది అది రెండు రోజులు కూడా భగవద్గీత క్లాసులు యథాప్రకారంగా అక్కడ ఉంటాయి ఇప్పుడే నా దగ్గరికి శివానందాశ్రమం చెప్పడానికి నేను మంగళవారం బోలారంలో క్లాస్ ఉంది బోలారం క్లాస్ ఇస్తే నేను కాబట్టి పొలాలు వచ్చేవారు కూడా తప్పదు